ఇక్కడ అకరణే ప్రత్యవాయ అనే దాన్ని ఆయనే ప్రవేశపెడతాడు ఇక్కడ అది తమాషా ఎందుకంటే అక్కడ ఆ కాంటెక్స్ట్ వేరు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వేరు అకరణే ప్రత్యవాయ సూచకత్వాత్ ప్రత్యవాయం అంటే పాపం దోషం పాపం ప్రత్యవాయ పాపం అకరణే అయ్యా నేను శ్రౌతకర్మల్ని స్మార్థకర్మల్ని ఏవి కూడా చేయను కర్మకాండ చేయను అని గనక అంటే ఆ కరణే అలా గనక చేయకపోతే ప్రత్యవాయ దోష పాపం చుట్టుకుంటుంది పాపం వచ్చేటువంటి అవకాశం అకరణే ప్రత్యవాయ తమటది ఉండదు అకరణే చేయకపోతే ప్రత్యవాయ దోషం ఏమిటా మరి ఘోరంగా ఉంది చేసిన దానికి ఫలితం గాని చేయని దానికి ఫలితం ఏంటి వెరీ లాజికల్ ఏదైనా చేస్తే ఒక మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అసలు ఏమి చేయకుండా ఉన్నాడు అనుకోండి దీనికి ఫలం ఏంటి మంచి చేస్తే సత్కర్మ చేశాడు సత్ఫలం దుష్కర్మ చేశాడు దుష్ఫలం ఇంతవరకు అర్థమవుతుంది మనకు అయ్యా నేను ఏం చేయను సత్కర్మ చేయను దుష్కర్మ చేయను నేను కూర్చొని ఉంటాను అంటే నీకు పాపం చుట్టుకుంటుంది అంటే చేస్తే కానీ పాపం అకరణే ప్రత్యవాయ బాగా అర్థం చేసుకోండి అకరణే ప్రత్యవాయ చేసిన దానికి కానీ ఫలితం చేయని దానికి ఫలితం ఏంటని నేను సూచకత్వాత అదే అకరణే ప్రత్యవాయ చేయకపోతే చేయని దానికి పాపం లేదు చేయని దానికి పాపం లేదు కానీ ఏదో ఒకటి చెయ్యకపోతే మాత్రం పాపం వచ్చేటువంటి అవకాశం మాత్రం లేకుండా పోలేదు దట్ ఈస్ ద పాయింట్ సూచికత్వాత ఎందుకో తెలుసా నహి ఖచ్చిత క్షణమపి జాతుతిష్ట చకర్మకృత కర్మ చేయకుండా మనిషి క్షణకాలం కూడా ఈ ప్రపంచంలో ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఒక సత్కర్మ అది శ్రోతకర్మ గాని కర్మ గాని ఎప్పుడైతే నువ్వు సత్కర్మను ఆచరించకుండా ఉండావో అలాగే కూర్చొని ఉన్నావో అలాగే కూర్చొనుండే అవకాశం లేదు ఏదో ఒక దశలో పాసిబిలిటీ ఉంది దేనికి చెడు కర్మ చేయడానికి ఎంటీ మైండ్ కదా ఎవరి షాప్ అయినా కావచ్చు అది అర్థమవుతుంది ఇది అనమాట కాబట్టి పాసిబిలిటీ ఉంది ఇది ఒకటి అందుకని అకరణే ప్రత్యవాయ సూచకత్వాత్ సూచిస్తూ ఉంది నువ్వు ఏది చేయకుండా ఉంటే ప్రత్యవాయ దోషం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకొకటి కూడా ఉంది దీంట్లో కేవలం దీన్ని ఆధారం చేసుకుని కర్మలు చేయమంటే ఎట్లా స్వామీజీ అంటే నేను మనం జ్ఞాన మార్గం వల్ల మనకేం కర్మలు ఇంట్రెస్ట్ లేదు కానీ ఇది తప్పనిసరి అవశ్యమై ఉన్నాయి అనుష్ఠేయాని ఈతాని సాధనాన్ని అనుష్ఠేయాని ఎందువల్ల అని అంటే సరే ఇప్పుడైతే నువ్వేం చేయడం లేదు గత జన్మల్లో చేసినవన్నీ ఏం కావాలి ఈ రోజు సార్ సమకు తెలుసు ఏమని బ్రహ్మ విజ్ఞానాదేవా ప్రాప్నోతి స్వరాజ్యం శృతి మందిరంలో సార్ మీరన్నది అంతకుముందు సార్ అంతకుముందు సార్ మనం చేసినవన్నీ ఏం కావాలి ఆ స్టాక్ అంతా ఏం కావాలి స్టాక్ స్టోర్ రూమ్ అట్లాగే ఉంది సార్ మనం చేసినవన్నీ అవి ఎట్లా ప్రక్షాళనం కావాలి ఈ దోషాలన్నీ ఎట్లా పోవాలి అందుకని తప్పనిసరిగా ఈ కర్మల్ని చేసి తీరాలి ఏం కర్మలు చేసి తీరాలి అవి యజ్ఞదాన తపస్సులు ఇవన్నీ కూడాను చేసి తీరాలి ఎందుకని అంతఃకరణ శుద్ధ్యర్థం అంతఃకరణ నైశ్చల్యర్థం తర్వాత రాబోతూ ఉంది గనక జ్ఞానం ఆనందవలిని అందుకోవడానికి ఆనందప్రదులుగా నువ్వు జీవించడానికి ఆనంద స్వరూపంగా వెలగొందడానికి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే కాబట్టి కర్మణ పురుషార్థం ప్రతి కర్మణం పురుషార్థం ప్రతి సాధనత్వ ప్రదర్శనార్థం అస్మిన్ అనువాకే నవమోనువాకే ఉపన్యాస కరిష్యే కేవలం ఆ సాధనలో చక్కగా మనం పురుషార్థం పురుషుడు ప్రయత్నించేసి పురుషైన అర్థతే ఇది పురుషార్థ కాబట్టి ఇది కూడాను ఏవైతే మనం ఈ కర్మలు అంతఃకరణ శుద్ధి కొరకు అంతఃకరణ నైశ్చల్యం కొరకు చేస్తూ ఉన్నామో ఇవి తప్పనిసరిగా మనం ఆచరించవలసినవి ఉండయి కాబట్టి నిన్నటి వరకు ఉపాసనలు తెలుసుకున్నాం కనుక బాహ్యంలో ఎలా చేయాలో ఆంతర్యంలో ఎలా చేయాలో తెలుసుకున్నాం కాబట్టి బాహ్య పాంక్త త్రయాన్ని అధ్యాత్మ ప్రాంతత్రయంతో ముడిపెట్టి ఎట్లా అర్థాలు చేసుకొని తెలుసుకున్నాం ఆ తర్వాత ఇవన్నీ కలిపి సర్వం ప్రాంత ఏవా అంతా కూడా ప్రాంతమే గనక ఆ ప్రాంతం ఏమిటి అన్నప్పుడు సర్వం బ్రహ్మయేవా వేదం ఇదం సర్వం కాబట్టి ఈ సమస్తమైన ప్రపంచం కూడా బ్రహ్మమే ఎవరా బ్రహ్మము ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగం సర్వం కాబట్టి ఆ బ్రహ్మము ఎవరో కాదు ఇదే అభిధేయ అభిధాన సంబంధ కాబట్టి ఇక్కడికి ఉప ఉపాసనా కాండ కంప్లీట్ తైత్రీయంలో ఉపాసనాకాండ శిక్షావళిలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ సాధనలు ఏ అయితే ఉన్నాయో ఏతాని సాధనాన్ని అనుష్ఠేయాని ఎస్ ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే సత్యం స్వాధ్యాయ ప్రవచనే प्रवचने स्वाध्याय प्रवचने शमश्च स्वाध्याय प्रवचने అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే అగ్నిహోత్రం స్వాధ్యాయ ప్రవచనే अतिथय स्वाध्याय प्रवचने मानुषं स्वाध्याय प्रवचने प्रजा च स्वाध्याय प्रवचने च स्वाध्याय प्रवचने తప ఇది తపో నిత్య పౌరు సృష్టి స్వాధ్యాయ ప్రవచనేన ఏవేతి నాకో మౌద్గల్య తపస్తద్ధిత్తప ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సర్వేణ సహా స్వాధ్యాయ ప్రవచనాభ్యాం గ్రహణం ఇది పదాలు మారుతున్నాయి రతం సత్యం తప దమ శమ అగ్నయ ఇట్లా ఉన్నాయి అవి మారుతున్నాయి గాని స్వాధ్యాయ ప్రవచనం అన్నిటికీ తగులుకొని వస్తానే ఉంది సర్వేణ సహా అన్నిట్లో కూడాను స్వాధ్యాయ ప్రవచనాభ్యాం గ్రహణం కాబట్టి ప్రతి దాంట్లో దీన్ని అర్థం చేసుకుంటూ రావాలి అవి ఆచరిస్తూ పోవాలి ఇది ఉంటూ ఉండాలి కూడా ఉంటూ ఉండాలి ఇది ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు ఇది మొట్టమొదట స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ఇది ఒకటి అర్థం చేసుకోవాలి స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ఎందుకని అన్నిట్లో అదే వస్తూ ఉంది కనుక స్వాధ్యాయము ఇంతకుముందు మనం చూసామే శాస్త్రాధ్యయనం స్వాధ్యాయం స్నానం చేస్తే ఏ విధంగా అయితే దేహం శుద్ధిపడుతూ ఉందో అధ్యయనం వల్ల స్వాధ్యాయం వల్ల స్నానం వల్ల దేహం శుభ్రపడుతుంది స్వాధ్యాయం వల్ల మనసు శుద్ధిపడుతుంది మనసును శుద్ధి చేసుకోవడానికి స్వాధ్యాయం చక్కని సాధన ఎందుకని శుద్ధి అనేది ఎక్కడ వస్తుందంటే వాడుక ఉన్నప్పుడే శుద్ధి వినియోగం ఉంటేనే శుద్ధి లేకపోతే శుద్ధి అవసరమే లేదు ఓకే ఏదైనా ఒక వస్తువును కనుక మనం వాడుతూ ఉన్నాం అనుకోండి అది మలిన పడేటువంటి అవకాశం ఉంటుంది మలిన పడినటువంటి దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నిర్మలంగా ఉండాలి అని కనుక మనం అనుకుంటే నిత్య జీవితాలు జరుగుతూనే ఉన్నాయి మీరు బాగా చూడండి ప్రతిదీ ఇప్పుడు ఈ వస్త్రం వేసుకొని వచ్చామనుకోండి ఇది వినియోగంలో ఉంది వాడుకలో ఉంది ఈ వస్త్రాన్ని వేసుకున్నాం గనక తర్వాత ఏం చేస్తాము ఇలాగే రోజు దీన్ని వేసుకోం ఈ రోజు వేసుకున్న తర్వాత మళ్ళీ రేపు మనమన్నా ఉతుకుంటాం చాకలన్నా ఉతికివ్వాలి ఎందుకని వినియోగము వాడుక వాడుకలో ఏదైనా అశుద్ధం అయిపోతా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని వాడుకోవడం జరిగిందో ఇది మలిన పడుతూ ఉంది గనక అర్థం చేసుకోండి వినియోగంలో పడుతుంది ఏదైనా వాడుకలో ఏదైనా అశుద్ధం అవుతుంది అశుద్ధమైనటువంటి దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వస్త్రం మనం వాడుకుంటూ ఉన్నాం వాడుకలో ఇది అశుద్ధమవుతూ ఉంది అశుద్ధమైనటువంటి దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉన్నాం నిత్యం ఇంట్లో నడుస్తూ ఉన్నాం ఇది వినియోగం వాడుక ఇంటిని వాడుకుంటూ ఉన్నాం డ్రాయింగ్ రూమ్ లో నుంచి అక్కడ పోతాం కిచెన్లో పోతాం ఇక్కడ పోతాం లోకి వస్తాం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఉదయాన్నే గుడ్డబెట్టి తుడస్తా ఉంటారు అమ్మగారులు ఎందుకో తెలుసా నిన్నంతా తిరిగాం గనక రాత్రి మళ్ళీ సాయంత్రం వరకు తిరుగుతాం మళ్ళీ సాయంకాలం కూడా తుడుస్తూ ఉంటారు మళ్ళీ ఉదయం తుడుస్తూ ఉంటారు తుడిచిందే తుడవడం అదే కొంప ఎందుకని అదే నడక అదే ప్రతిరోజు దాన్ని వినియోగిస్తున్నాం ప్రతిరోజు అది అశుద్ధం అవుతుంది ప్రతిరోజు మలిన పడతా ఉంది మళ్ళీ దాన్ని మళ్ళీ శుద్ధి చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ దేహంతో మనం తిరుగుతూ ఉన్నాం దేహంతో తిరిగినప్పుడు దేహం కదులుతూ ఉంది చూచారా దేహం కదులుతూ ఉంది కదలకుండా ఎట్లుంటుంది ఎప్పుడైతే దేహం కను కదులుతూ ఉందో వినియోగం కనుక దేహం కదులుతూ ఉంది కనుక ఇది మలిన పడుతుంది కాబట్టి శుభ్రంగా స్నానం చేసి గుమ గుమ గుమ గుమ అని సబ్బులు విబ్బులు సెంట్లు గింట్లు పూసుకొని వచ్చిన తర్వాత ఒక గంట అయ్యేటప్పటికి మళ్ళీ గుమ గుమ గుమ గుమ వేరే వస్తుంది ఎందుకని దాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం గనక దాంట్లో నుంచి సెట్ వస్తా ఉంది మళ్ళీ దాన్ని మనం భరించలేకపోతున్నాం మళ్ళీ వెళ్లి స్నానం చేస్తా ఉన్నాం కాబట్టి దేహాన్ని వినియోగిస్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఈ వాడుకలో వినియోగంలో దేహం అశుద్ధం అవుతుంది మలిన పడుతూ ఉంది అందుకని నిత్యం స్నానం చేస్తూ ఉన్నాం కాబట్టి నిత్యం ఇల్లు శుభ్రం చేసుకోవాలి నిత్యం స్నానం చేస్తూనే ఏదైనా చూసుకోండి ఏ వస్తువు మీరు వాడినా సరే కళ్ళజోడు వాడితే కూడా ఇప్పుడు చూడండి కళ్ళజోడు వాడేటువంటి వాళ్ళు ఎప్పుడు అట్లాగే వాడమనండి లే అందుకనే లోపల గుడ్డ ఉంటుంది ఎందుకో తెలుసా ఒక్కసారి ఎటువంటి మళ్ళీ నాలుగు సార్లు వాడిన తర్వాత దుమ్ము పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక మళ్ళీ దుమ్ము దుడుచుకోవడానికి కాబట్టి వాడుకలో ఏదైనా మలిన పడుతూనే ఉంటుంది అలా మలిన పడినటువంటి దాన్ని శుద్ధి చేసుకోవాలని గాని ఆ మాలిన్యాన్ని మోసుకొని మనిషి తిరగలేడు ఓకే వీటికే ఇట్లుంటే మన జీవితంలో ఎక్కువగా వినియోగించేది ఏదో తెలుసా మనం మనసు దేహం కాదు మనసు ఎందుకో తెలుసా ఏదో తిరిగి తిరిగి వచ్చి దేహాన్ని అట్లా పడేసామనుకోండి ఇప్పుడు దేహం తిరుగుతూ ఉంది పోయి ఓల్డ్ సిటీలో మనసు కూడా తిరుగుతుంది ఓల్డ్ సిటీలో ఎందుకంటే దేహం తిరుగుతూ ఉన్నా ఓల్డ్ సిటీలో చూస్తుండేది మనసే సికింద్రాబాద్ లో చూసేది మనసే హైదరాబాద్ లో చూసేది మనసే ఓకే మరి అక్కడి నుంచి వచ్చి అలిసిపోయిన తర్వాత బెడ్ మీద దేహాన్ని పడేసామనుకోండి కదలకుండా దేహాన్ని ఉంచొచ్చు మనసును ఉంచండి మీరు చూస్తాం లేకపోయినా పక్క నుండి ఏదో గొనుగుతున్నావు ఏంటన్నా అది నాకు సంబంధించిన గొనుగుడు నీకు అనవసరం అది ఎవరి జీవితాలు వాళ్ళవి ఇది మళ్ళీ వైరాగ్యవంత అవసరం ఎందుకో తెలుసా ఆ శక్తి లేదు శక్తి లేకపోయినా మనసు ఆలోచిస్తానే ఉంది చూసారా కాబట్టి దేహం అట్లా పడిపోయి ఉన్నప్పుడు కూడాను మనసు ఆలోచన చేస్తూనే ఉంది అంతేకాదు స్వామిజీ నిద్రపోతే దేహం నో నిద్రపోయినప్పుడు కూడాను కళలు వచ్చాయి అంటే మనసు ఆలోచనలు చేస్తూనే ఉండదు కాబట్టి మనస్సుని వినియోగించుకున్నంతగా మనం తెలిసి ఇంకొక దాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం ఈ ప్రపంచంలో నిద్ర లేచిన మరుకొని నిద్రపోయేంత వరకు మనసు ఉపయోగపడతానే ఉంటుంది ఆలోచించకుండా ఒక్క క్షణం ఉండలేడు మనిషి అందువల్ల క్షణమపి భగవద్గీత ఇంకేంటి నహి ఖచ్చిత క్షణమపి జాతతిష్ట చకర్మకృత్ అకర్మకృత్ కర్మ చేయకుండా క్షణం ఉండలేడు ఎందుకో తెలుసా మరి కర్మ చేయకుండా ఉన్నాం మనం నేనేం కర్మ చేయలేని ఉన్నాడు అనుకోండి అది కూడా కర్మే ఎందుకని ఏమి చేయకుండా ఉండడం కాబట్టి మనసులో ఆలోచన నడవడం కర్మే మానస వ్యాపారం మానస కర్మ కనుక చేయకుండా ఒక్క క్షణం ఉండలేడు మరి ఈ విధంగా ఈ ప్రపంచంలో ఏది మనం వినియోగించుకున్నా ఏది వాడుకు వాడుకలో పెట్టుకున్న వాడుకలో అవన్నీ కూడాను వాడిపోతూ ఉన్నాయి కదా అందుకని శుద్ధి చేసుకుంటూ ఉన్నాం మరి మనసును ఎట్లా శుద్ధి చేసుకోవాలి రిన్ను గిన్ను అది ఇది ఉండదు బుడ్డలకి ఓకే సర్ఫ్ గిర్ఫ్ ఉన్నది అక్కడ లక్స్ గిక్స్ ఉన్నది ఇక్కడ మరి ఇక్కడ నవారినా శుద్ధ్యతి అంతరాత్మ అంతరాత్మ వారిన శుద్ధ్యతి నా ఉపనిషత్ నా వారిన శుద్ధ్యతి అంతరాత్మ మనస్సును మాత్రం నీళ్లతో శుభ్రం చేయలేము నీళ్లతో శుభ్రం చేయడం అంటే దాని అర్థం ఏంటి కృష్ణాయితో కూడా చేయలేమని అర్థం స్వామిజీ నీళ్లతో కాకపోతే కృష్ణాయితో చేస్తాం అనుకోవచ్చు అది చివరిలో లాస్ట్ స్టేజ్ అది అది కూడా మనం చేసేది కాదు ఇతరులు చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు నా వారిన శుద్ధ్యతి అంతరాత్మ నీళ్లతో వారిన అంతరాత్మ శుద్ధ్యతి నా నీళ్లతో ఎప్పుడు శుద్ధి చేసుకోలేం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి కనుక నిత్యం వాడుకలో ఉండేది మనసు నిత్యం మలినపడేది మనసు మలినపడేటువంటి మనసుతో మనం జీవించలేము హాయిగా నిర్మలంగా బ్రతకలేము అది మలినంగా ఉంది గనక కాబట్టి ఆనందంగా నిర్మలంగా బ్రతకాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు మనసు అశుద్ధమైపోతూ ఉంది ఈ అశుద్ధమైనటువంటి మనసును శుద్ధి చేసుకోవాలి దీనికి మార్గమే ఉంది నీళ్ల ద్వారా శుద్ధి చేసుకునే అవకాశమే లేదు మరొక మార్గమే లేదు గనక స్వాధ్యాయ తపస్సుల ద్వారానే స్వాధ్యాయ ప్రవచనాది తపస్సుల ద్వారానే దీన్ని శుద్ధి చేయాలి గాని మరొక విధంగా శుద్ధి చేసేందుకు అవకాశమే లేదు అందువల్ల స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయం ఎంటర్ అయిపోయింది ఇక్కడ ఎందుకని స్వాధ్యాయం ప్లీజ్ స్వాధ్యాయం ఏమిస్తుందో తెలుసా స్వాధ్యాయం వల్ల మన జ్ఞానం వస్తుంది అంతే స్వాధ్యాయం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం బుద్ధిని శుద్ధి చేస్తుంది బ్రతుకును శుద్ధి చేస్తుంది ఎందువల్ల పవిత్రమైంది గనక నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే కాబట్టి ఈ ప్రపంచంలో జ్ఞానానికన్నా మించి పవిత్రమైన వస్తువు లేదు కాబట్టి జలం పవిత్రం కొన్నిటిని పవిత్రం చేస్తుంది గుడలుతుకోవడానికి పనికొస్తుంది కానీ అట్లయిని డ్రైన్ దగ్గరకు పోయి చూస్తే జలం అపవిత్రం కనపడుతుంది ఆ వాటర్ ఉపయోగపడదు అర్థమవుతుంది మరి చెత్త గిత్త అంత పడుంది అనుకోండి అగ్ని పవిత్రం ఆ చెత్తలో అగ్ని కనుక తీసుకెళ్లేస్తే అంతా దగ్ధమైపోద్ది ఎవ్రీథింగ్ క్లీన్ దాన్నే తీసుకొచ్చి మన వస్త్రాలన్నీ బకెట్లేసి వేసేస్తే ఎందుకని పవిత్రమైంది అగ్ని గనక ఆ చెత్తనంతా పవిత్రం చేసింది గనక అంత చెత్తను పవిత్రం చేసిన అగ్ని నా గుడ్డల్లో ఉండే మురికిని పవిత్రం చేయదా అని తీసుకొచ్చి దీంట్లో వేశామనుకోండి చేస్తుంది శుభ్రంగా చేయవలసిన రీతుల్లో చేస్తుంది చూసారా కాబట్టి ఇవన్నీ పవిత్రమైనవే జలం పవిత్రం పృథ్వీ పవిత్రం పృథ్వీ పవిత్రం కదా కదా శుభ్రంగా పాత్రలను దోమాలంటే పూర్వపు రోజుల్లో మట్టి తీసుకొని పూర్వం అట్లా ఏదైనా చెరువులకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు ఆ రోజుల్లో మంచినీళ్ళు అంటే చెరువులు పోయి తెచ్చుకునేవాళ్ళు చెరువుల దగ్గర పోయి మంచినీళ్ళు తెచ్చుకొని ఆ తెచ్చుకునేటప్పుడే ఒక ఒక కుండ ఆ కుండ మీద ఇంకొక కుండ రెండు కుండల్లో నీళ్లు మంచినీళ్ళు తాగడానికి తాగునీళ్లు తెచ్చుకునేవాళ్ళు దాని మీద ఒక చిన్న ముంత లాంటిది పెట్టుకునేవాళ్ళు ఎందుకని అక్కడ ఉండేటువంటి ఆ చెరువు దగ్గర ఉంటుంది మంచి మెత్తటి బురద దాన్ని తీసుకొని దీంట్లో వేసుకొని వచ్చేవాళ్ళు ఎందుకో తెలుసా ఇక్కడ ఇతర పాత్రలు ఇవన్నీ ఉన్నాయి కనుక దీన్ని శుభ్రం చేయాలని అయితే దాన్ని నిండుగా వేసుకొని వచ్చేవాళ్ళు తర్వాత సగం భర్తకి భర్త అంటే కూడా భార్య బుడా బుడా బుడా కదా అసలు బాత్రూములు ఎక్కడ ఉన్నాయని కదా రెండు తడికిలే కదా అది కూడా ఇక్కడ వరకే ఆయన పైనుంచి కనపడుతుంటాడు మాకు పక్కింటోడితో మాట్లాడుతూ ఉంటాడు ఏమండి మీరు అప్పుడు ఈవిడ మధ్యలో శుద్ధి కాబట్టి ఎందుకంటే దొరకకపోయినా ఏదో అది దాంట్లో కూడా రెండు రకాలైనటువంటి బురద సాఫ్ట్గా ఉండేది చెప్పిన బట్టలు కనుక తెచ్చాడా సాఫ్ట్ చాలేదా hard soft soaps hard soaps ఉండేటి ఆ రోజుల్లో అంతా ఇట్లుండేది అంతా లిక్విడ్ లిక్విడ్ లిక్విడ్ సోప్స్ అంతా అర్థమవుతుంది ఇట్లా ఉండేది కాబట్టి అది శుద్ధి శుద్ధి చేస్తా ఉంది పాత్రలను శుద్ధి చేస్తుంది లేకపోతే దేహం అనే పాత్రను కూడా శుద్ధి చేస్తా ఉంది మృత్తికా స్నానం మృత్తికా స్నానం <laughs> అదేమి న్యాచురోపతిలో నుంచి వచ్చిందేం కాదు పూర్వం నుంచి మన వేదంలోనే ఉంది అది మృతికా స్నానం ఇప్పుడు న్యాచురోపతి వాళ్ళు మేము కనిపెట్టామంటారు వాళ్ళు <laughs> మొన్న వచ్చిన న్యాచురోపతి అర్థమవుతుంది కాబట్టి సహజంగా ప్రకృతి వైద్యంలో కూడా చేస్తారు అనుకోండి వాళ్ళు చేస్తారు కానీ ఇది మనకుంది మృతికా స్నానం మట్టితో స్నానం చేయడం శుభ్రంగా మట్టితో స్నానం చేస్తే దేహంలో ఉండే వేడంతా పోద్ది బాగా శుభ్రపడుతుంది కాబట్టి అక్కడ వరకే స్నానం వరకే అట్లాగని ఆ మట్టి అంతా తీసుకొని వచ్చి మనం బట్టల్ని వాటిని వీటిని ఇంట్లో ఇంత మట్టి తీసుకొచ్చి వేసి శుభ్రం చేయమంటే కుదరదు కనుక ఒక చోట శుభ్రం చేసేది ఒక చోట శుద్ధి చేసేది మరొక చోట శుద్ధి కార్యంలో ఉపయోగపడడం లేదు ఒక విషయంలో శుద్ధి చేసేది రెండొక విషయంలో శుద్ధి చేయడానికి ఉపయోగపడడం లేదు కానీ జ్ఞానం అట్లాంటిది కాదు జ్ఞానం మన బ్రతుకునే పవిత్రం చేస్తుంది కనుక ఇవి కూడా పవిత్రమైనవి అగ్ని పవిత్రం వాయువు పవిత్రం జలం పవిత్రం పృథ్వీ పవిత్రం కానీ నహి జ్ఞానైన సదృశం పవిత్రమే విద్యతే జ్ఞానంతో సమానంగా పవిత్రం చేసేటువంటిది లేనే లేదు కనుక ఈ జ్ఞానం ద్వారానే బుద్ధిని శుద్ధి చేసుకోవాలి ఎందుకని బుద్ధిలో అశుద్ధి అంటే బాహ్యంలో ఉండేటువంటి దుమ్ము ధూళి ఇదంతా పోయి బుద్ధిలో జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే అంతఃస్థానాత్ లోపల